ఆత్మ ఇప్పుడు ఈ తెలుగు రాని వాళ్ళు వచ్చి కూర్చున్నారు అనుకోండి మన ఎవరో విద్యార్థులు వచ్చారు నా దగ్గర చదువుకోవడానికి క్లాస్ వస్తాం స్వామిజీ అన్నారు తెలుగులో ఉంటుంది ఉన్నారు రెండు రోజులు ఉన్నారు క్లాస్ వస్తా ఉన్నారు నేను మీరు వచ్చారని నేను క్లాస్ అలా క్యాన్సిల్ చేశాను మీరు క్లాసుకు వస్తానంటే క్లాసే పెట్టిందండి అదొకటి తర్వాత క్లాసుకు వస్తే అది తెలుగులో ఉంటుంది అయితే వద్దులని క్యాన్సిల్ చేయమన్నారు అలాగే క్లాస్ క్యాన్సిల్ చేశారు కాబట్టి మీకు తెలుగు భాష లేదే ఈ క్లాసు పనికిరాదు అలాగే చిన్న విషయంలో చెప్పి పాఠం తెలియాలంటే ఇంగ్లీష్ ఉండాలి ఇంగ్లీష్ ఉండాలంటే కనీసం ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదా బిఏ అని పెడుతున్నారు కాబట్టి బిఏ ఆత్మస్వరూపానికి బిఏ అక్కర్లా చూచుట ఉంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా చూచుట అనగానే నేను చూచుట అనగానే దేనిని అని మీరు అడుగుతారు దానికి నేను రెండు సమాధానాలు చెప్తాను ఘటమును చూపుతా మీ ప్రశ్నకి సమాధానం చెప్పాను కదా ఘటమును చూపుతా ఎందుకంటే మనస్సు దానికి నిశ్చితంగా ఉండాలి అనిశ్చితంగా ఉంటే మనస్సుకి ఇష్టం ఉండదు నేనంటాను చూచుట ఎందుకు దేనిని అక్కర్లేకుండా చూచుట చూచుట దేనిని లేకుండా ఒక వస్తువు లేకుండా చూచుట ఉండకూడదా వస్తువు లేని అంటే చూడబడేది లేని చూచుట మేము ఉండకూడదా ఉండొచ్చు తార్కికులు అన్నారు తార్కికులకి వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే చూచువాడు చూడబడేది లేకుండా వాళ్ళు చూచుట అనే దాన్ని అసలు వాళ్ళు పరిగణనలోకి తీసుకోండి చూచువాడు ఉండాలి చూసేవాడు జీవుడు చూడబడేది ఘటన ఇదే ద్వైతం అదే జగత్తు జగత్ అంటే ఏంటంటే జగత్ అంటే జీవుడు జీవుడును చూడ చూసేవాడు చూడబడేది తెలియవాడు తెలియబడేది చూడవన్నా తెలియడమన్నా ఒకటే అన్నారు ఆ చర్చలో చూడవన్నా తెలియడమన్నా ఓకే ఎందుకంటే సంస్కృతంలో దృశ్య అనే పదానికి చూపుట అని అర్థము తెలియట అని కూడా అర్థం ఓకే ఇప్పుడు ఆలోచన ఉంది ఆలోచన అంటే తెలియడమే కదా అది లోచన అంటే అది కళ్ళు కాదు అదే ఇది ఇదే అది ఓకే కాబట్టి చూచుట అనేది అసలు ఒకటి చూచేవాడు చూడబడేది అనే సంబంధం లేకుండా అనే ద్వైతం లేకుండా చూచుట అనేది ఒకటి ఉంటుందా ఉండదా ఉంటుంది దాన్ని అబ్సల్యూట్ అంటాం చూసేవాడు చూడబడేది అనేది relative it's an opposite pair of opposites అది మనస్సులో పెట్టుకుని దేనిని అని మీరు అడుగుతారు నేను చూపుతా అనగానే దేనిని అని అడుగుతారు అంటే ఏమిటి ఎవడు అని కూడా అడుగుతారు అడిగితే ఒకవేళ చూసేవాడు నేనే అని నిశ్చయించుకుంటే దేనిని అని అడుగుతాను కదా నేనంటున్నాను చూడు చూచుట రెండు విధములు ఒకటి చూడబడేది చూచేవాడు అనే ద్వంద్వంతో కూడి ఉన్న చూచుట ఆ ద్వంద్వం లేని చూచుట ఇప్పుడు ఈ చూచేవాడు చూడబడేది అని మీరు అన్నారే దాని సత్తా ఎంతో చూడండి దాని దాని చేవ దాని బలం ఎంత ఎంతో మీరు గమనించండి చూడబడేది ఏమిటి ఘటము దేనిని ఘటము అన్నారు ఘటము అన్నది అసలు ఏమిటది మీరు చూచారు ఘటమును చూచారు ఘటమును చూచారంటే అసలు ఎలా వచ్చింది ఘటమును చూపుతానంటే ఎలా వచ్చింది మీరు ఘటమును చూసి చూసారా గుర్తుపట్టారా కాబట్టి చూసేవాడు గుర్తుపట్టే దాని పేరు ఘటం కాబట్టి మీరు చూచేవారుగా ఉంది చూడబడేది దాన్ని గుర్తుపట్టి ఘటమును చూస్తున్నాము అని చెప్పారు కాబట్టి మీరు చూచుట అంటే గుర్తుపట్టడానికి చూచుట అని అంటున్నారు మీరు గుర్తుపట్టారు గుర్తుపట్టడం అని అన్నారంటే దాంట్లో రెండు అంశములు కలవు ఒకటి అంతకు ముందే ఈ ఘట సంస్కారం మీ బుద్ధిలో ఉన్నది ఆ బుద్ధిలో ఉన్న ఘట సంస్కారాన్ని పైకి లాగినారు అదొక పని రెండవ పని ఘటము అని పేరు పెట్టినారు నామ నామ ఇది నేమి పేరు పెట్టడం అనేది ఇదంతా మనస్సు యొక్క చలం ఇప్పుడు నేను నడిచి వెళ్తున్నా మా ఊళ్ళో పల్లెటూరులో చాలా రోజుల తర్వాత పల్లెటూరు వెళ్ళి నడిచి వెళ్తున్నా ఒక ఆయన అరుగు మీద కూర్చుని నేను ఈ మాట చెప్పాను అంటున్నాను అరుగు మీద కూర్చుని సూర్యనారాయణమూర్తి గారిని నారాయణమూర్తి గారు బుల్లి నారాయణమూర్తి గారు అరుగు మీద కూర్చుని ఆయన సత్వంతుడు మనుషులు చాలా సత్వంతుడు ఆయన ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఆయనకి తెలియాల్సిందే ఆయన కూర్చొని వెళ్తుంటే నేను దాటేశాను ఇంచుమించుగా ఎవరది అని అడిగాను నన్ను ఉద్దేశించారు పెద్ద ఆయన చూపు తక్కువ కొంచెం కొంచెం చూపు ప్రొఫెసర్ వేస్తారు ఎవరది అని అడిగారు అయితే పెద్దవారు కదా నేను వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేశాను ఒక సంవత్సరాలు ఆయన సమాధానం చెప్పకుండా దాటి వెళ్ళిపోతే పాపం ఆయన ఏమి ఇప్పుడు అడుగు దిగి నా వెనకాల ఏం పరిగెత్తుకు రాదు అది మర్యాద కాదు కదా అంచేత నేను ఆగి వెనక్కి వెళ్ళి అయ్యా నమస్కారం ఎవరది రా నువ్వు అంటే నా పేరు రాణిశాస్త్రి గారు అబ్బాయి అవును సరే అక్కడ ఎక్కడో అక్కడ ఎక్కడో ఉన్నట్టున్నావు అవును సార్ ఇంటికి పాల్గొన్న తర్వాత వచ్చి వెళ్ళమ్మా అక్కడ ఏం చేస్తున్నావు ఇంతకి <laughs> ఉద్యోగం చేస్తాను అంటే ఇది మంచిది మీ నాన్న మీ నాన్న చాలా మంచివాడు నువ్వు బుద్ధిమంతుడు వెళ్ళమ్మా వెళ్ళి మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది పో అని ఆయన ఏమి చెడ్డవాడు ఏమీ కదా సహృదయుడు కానీ ఆ చూడబడేది ఏది అనేది అనిశ్చితంగా ఉండిపోతే ఆయన మనస్సుకి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి మనస్సుకి రక్షణ ఉంటుంది అదేమిటంటే ఇట్ కెనాట్ హ్యాండిల్ అన్సర్టెనిటీ నేను మీకు ఒక సైకాలజీ చెప్తున్నా అన్సర్టెనిటీ అనిశ్చిత స్థితిని మనస్సు ఇష్టపడదు రెండు వేల పంతొమ్మిది ఎలా ఉంటుంది అని మీరు ఎస్ట్రాలజర్ దగ్గరికి న్యూమరాలజర్ న్యూమరాలజిస్ట్ దగ్గరికి పరుగులు తీసుకున్నారంటే ఎంతో తెలుసుకున్నాను అది మీ మనస్సులో ఉండే బలహీనత ఏమిటా బల నాకు తెలియదు రెండు వేల పంతొమ్మిది ఎలా ఉంటుందో నాకు మాత్రం తెలుసుకున్నారా నాకు తెలియదు కానీ దాని గురించి నాకు ఏ రకమైన బెంగా లేదు అంటే ఆ బలహీనతను నేను జయించాను అన్నమాట నేనంటే నేనని కాదు నేను జయించవచ్చు ఆ బలహీనతకి మీరు లొంగి జీవిస్తున్నారనుకోండి వాడి దగ్గరికి మీ దగ్గరికి పరిగెడతారు వాళ్ళు ఏమో కాకమ్మ కబుర్లు చెప్తారు లో లెవెల్ బారు లేక బారు మాటలు ఏవో చెప్తారు చెప్పి మీ దగ్గర డబ్బులు పుచ్చుకుంటారు అది వాళ్ళకి వ్యాపారం వాళ్ళ అలా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళకి అది వ్యాపారం మీకది చేతగాలితనము బలహీనత కాబట్టి మీ డబ్బులు వాడికి పోతాయి మీరు ఆ బలహీనతలో అలాగే ఉండిపోతారు జీవితాంతం సపోజ్ చూస్తే ఈ మనస్సుకి బలహీనత కలదు ఇది అనిశ్చితి అనిశ్చితి అంటే అన్సర్టెంట్ అనిశ్చితిని ఇది ఇష్టపడదు ఇది మనస్సు యొక్క బలహీనత అని మీరు గుర్తుపట్టారనుకోండి అక్కడ బలహీనత ఏమవుతుందో తెలుసిన పోతుంది పోతే ఎలా అవుతారు నన్ను ఎవరో అడిగారు స్వామి గారు ఏదో తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ లేదని నాకు ఇంట్రెస్ట్ లేదన్నా అసలు ఏదైనా తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఏమేమి ఇంట్రెస్ట్ ఉండదు దీనికి ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది క్యూరియాసిటీ కోఎఫిషియన్స్ అని క్యూరియాసిటీ కోఎఫిషియన్ జీరోకి వన్ కి మధ్యలో ఉంటుంది దాని స్కేల్ ఇప్పుడు గోడవతలు ఎవరో మాట్లాడుకుంటున్నారు అనుకోండి ఎటువంటి ఎదురు మాట్లాడుకుంటున్నారు అని అలా చెవి అలా పెట్టేసి మీరు అది వినే ప్రయత్నం చేస్తే మీ క్యూరియాసిటీ కోషియంట్ సుమారు zero point eight zero point nine దాకా ఉందన్నమాట వాళ్ళు వచ్చి మీ ముందు డ్యాన్స్ చేసినా కూడా అది ఏమిటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు లేదనుకోండి మీ క్యూరియాసిటీ కోషియంట్ జీరో ఆ స్థితికి మీరు చేరుకుంటే అనిశ్చితిని అనిశ్చితి మీకు ఇబ్బందిని కలిగించదు పైగా వేడి ఆ వేడి యొక్క ప్రభావము అందరి మీద ఉంటుంది పెద్దవాళ్ళ మీద మరీ ఎక్కువ ఉంటుంది మన గారు వచ్చేది కులాసానండి రమణ గారు నేను చాలా కాలం అయిన తర్వాత కుశలమా ఇందులోనే ఉన్నారా వెల్కమ్ నేను ఇప్పుడు గమనించా వెనకాల డోర్ ఓపెన్ చేసుకుంటే కూడా మంచిది ఈ అనిశ్చితిని ఎవళ్ళైతే హ్యాండిల్ చేయగలరు అంటే దే ఆర్ నాట్ డిస్టర్బ్ అనిశ్చితిని హ్యాండిల్ చేయగలుగుతారు పైగా అనిశ్చితిని స్వీకరిస్తారు ఎంజాయ్ చేస్తారు వాట్ నెక్స్ట్ తెలియదు బాగుండేది అది వచ్చినప్పుడు వస్తుంది దాన్ని ఇప్పుడు తెలుసుకుని మనం ఏం చేస్తాం అని ఉత్సాహంగా ఉండిపోతారు అటువంటి అనిశ్చితిని హ్యాండిల్ చేయగలిగే వాడు మనస్సును వేయించిన మామూలుగా మనస్సు యొక్క బలహీనతను మనస్సు మనం స్వీకరించిన పక్షంలో చూడబడేది ఏది అది తెలియాలి దేని చూచుట దేనిని దేనిని అంటే ఇది ఘటమును నువ్వు ఘటమును చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు తప్ప నువ్వు ఘటము అక్కడ నువ్వు చూస్తున్నది పదా వస్తువును చూడటం లేదు నువ్వు చూచిన ఆ చూచ చూడబడ్డదానికి అలవాటుని బట్టి అలవాటు ని బట్టి ఓ పేరు పెట్టి మనస్సులో ఉండే సంస్కారాన్ని పైకి తీసుకొచ్చి నేను దీన్ని చూస్తున్నాను అని మీరు అనుకుంటున్నాను వాస్తవంలో ఘటమును చూచుట ఘటము వర్తమానమా ఘటమా చూచుట వర్తమానం చూచుట వర్తమానము ఘటము గతము కాబట్టి అది యథార్థమైన చూచుట కాదే కాదు చూడబడేది యథార్థం కాదు చూచేవాడను నేను అని నేను ఎవరు నువ్వెవడివి ఇదిగో ఈ దేహమే నేను ఈ చూపు నేను ఈ మనస్సు నేను ఈ బుద్ధి నేను ఈ అహంకారము నేను అప్పుడు వీళ్ళు చూసేవాడు అవుతారు ఇది ద్వంద్వము వాడు జీవి ఈ చూసేవాడు ఉన్నాడు చూసారా వీడు జీవుడు వీడు జీవుడు యొక్క నిర్వచనం చేశాను ఇంకా కూటస్థ జీవకూటస్థయో అన్యోన్యాధ్యాసం అంటున్నారు కదా ఇంకా కూటస్థ అంటే ఏమో చెప్పమంటారా చూచేవాడు లేడు నేను చూస్తున్నాను అనే చూసేవాడు లేడు చూడడం ఉంది చూచుట గలదు చూసేవాడు లేడు ఇప్పుడు మీరు చూడండి నేను చెప్తాను అంటే మీకు దృష్టాంతం కోసం చెప్తున్నాను మరొకటి కాదు నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను మీరు అందరూ కనబడుతున్నారు నేను మిమ్మల్ని చూస్తున్నట్ట మిమ్మల్ని చూసేవాడు ఉన్నాడో లేడో మీరు చెప్పాలి ఇప్పుడు జస్ట్ వెయిట్ చూసేవాడు ఉన్నాడో లేడో మీరు చెప్పండి నేను గురువుని మీరందరూ శిష్యులు నాకు ఇప్పుడు చూసేవాడు ఉన్నాడా లేడా సపోజ్ ఈ గురువు ఈ శిష్యుడు ఇదంతా కూడా ఒక చేదస్థ కల్పన తప్ప ఇంట్లో వాస్తవికత ఏమీ లేదు అందరూ ఆత్మస్వరూపులు తత్వం ఒక్కటియే గలదు చూచుట అనేది మాత్రమే గలదు చూచుటయే సత్యం చూడబడేవాడు ఫలానా అనేది కల్పనయే చూసేవాడు ఫలానా అనేది కల్పనయే ఇప్పుడు చెప్పండి చూసేవాడు ఉన్నాడా లేడా లేదు చూసాడా కాబట్టి చూసేవాడు లేని చూచుడా చూసేవాడు ఎప్పుడైతే లేడో చూడబడేది కూడా ఉండదు కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు ఇది ఫలానా అనే నామక నేమింగ్ నామకరణం ఉండదు బుద్ధి ప్యాస్ట్ గతాన్ని తీసుకొచ్చి దాని మీద అధ్యారోపణ చేస్తుంది అది ఉండదు బుద్ధిని సస్పెన్షన్ లో పెడతారు ఆ మనస్సు యొక్క చరణాన్ని సస్పెన్షన్ లో పెడతారు చూచేవాడను నేను అనే అహంకారం అహం పశ్యాన్ని అహం కరోమి అనేది ఉండదు కళ్ళు తెలుసుంటాయి చూసి చూడడం మాత్రం ఉంటుంది ఏమండి ఆ చైతన్య స్థితికి కూటస్థ ఈ గోళ ఏమైనా అర్థమైందా ఈ గోళ మీకు అర్థం కాకపోతే మీరు కార్తీక పురాణానికి మాఘ పురాణానికి పనికొస్తారు తప్ప వేదాంతానికి పనికిరాదు మరి నేనేం చేస్తాను పంచదశింది పంచదశి క్లాసు లేదా వెంకటాగ్ర మహాత్మ క్లాస్ అనుకున్నారా కాదు కదా ఇది పంచదశి క్లాస్ అంతే కాబట్టి నేను చూస్తున్నాను ఇది ఘటమును చూస్తున్నాను మీరు ఘటమును చూడాలంటే మీ గతంలో ఉండే సంస్కారం బయటికి రావాలి దానికి ఘట అనే పేరు కూడా మీరు పెట్టాలి naming and recognising and then the one who sees the observer observer ఉండాలి నేమింగ్ ఉండాలి రికగ్నైజింగ్ ఉండాలి naming and recognising the both కదా నామరూప నామరూప దాంట్లో ఏది ముందు ఏది వెనకాలన్నది ఇంపార్టెంట్ కాదు నామరూప ఇప్పుడు రాత్రి పొగలు కలిసి ఉంటాయి ఏది ముందు ఏది వెనక ఇది not important so they that may not be real example so కలిసి ఉంటాయి నామరూపాలు సో దాన్ని పేరు పెట్టడము దాన్ని గుర్తుపట్టడం గుర్తుపట్టి పేరు పెట్టి వీడు చూస్తున్నాను అనుకుంటాడు వాడు దూకుడు నామరూపములు నిత్య సత్యము కాదు అది ఘటమని మీరు గుర్తు మీరు ఘటమని చూడడానికి అలవాటు పడ్డారు ఘటమని చూడడానికి అలవాటు పడ్డారు మీకు నేను దృష్టాంతం చెప్తాను ఒక అతను నా దగ్గరకు వచ్చి పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు ఏదో ఆ సందర్భం అలాంటిది ప్లాన్ చేసుకుని పరుషంగా మాట్లాడేలా లేకపోతే ప్లాన్ లేకుండా అలా అనుకోకుండా పరుషంగా మాట్లాడి ఉండొచ్చు కూడా పరుషంగా మాట్లాడి వెళ్ళిపోయాడు మొన్నటి పొద్దున మళ్ళీ వచ్చాడు వస్తున్నాడు ఇప్పుడు నేను ఎవరిని చూస్తున్నాను ప్రతికూలుని చూస్తున్నాను ప్రతికూలుని చూస్తున్నాను ఎవరు నేను అంటే దేహాభిమానం కలిగిన నేను నాకు ప్రతికూలుడైన వ్యక్తిని చూస్తున్నాను ప్రతికూలుడు ఎందుకు చూస్తున్నాను నేను అంటే నిన్న ప్రతికూలుడని నా మనస్సులో ఒక సంస్కారం ఏర్పడింది కనుక ఆ సంస్కారాన్ని బట్టి ప్రతికూలుని చూస్తున్నాను ఇంతకీ అతను ప్రతికూలుడు కాకపోవచ్చు నిన్న ప్రతికూలుడుగా ఉన్నా ఈవేళ ప్రతికూలుడు కాకపోవచ్చు నిన్న ఏదో వేషం వేసేదండి ఇవాళ వచ్చి కాలం పట్టుకుని దండం పెట్టేదండి ప్రతికూలుడు ఎందుకయ్యాడు కానీ మరి నేనేం చూశాను ప్రతికూలుడిని చూశాను అంటే అంటే నేను ఏం చూశాను అతన్ని చూశానా లేకపోతే అతని ఎడవ నా మనస్సులో ఉన్న ఒక ఇమేజ్ని చూశానా నేను ఇమేజ్ని చూశాను ఆ ఇమేజ్ని చూసి ఆ ఇమేజ్కి ప్రతికూల అని పేరు పెట్టాను అతన్ని చూడలేదు మీరు ఇమేజ్ని చూసినప్పుడు అతన్ని చూడడం ఉండదు సపోజ్ నిన్నేదో అయిందేదో అయింది నిన్నేదో పరుషంగా మాట్లాడాడు మనకి ప్రతికూలుడు లేదు అనుకూలుడు లేదు ఇదంతా భ్రమ శత్రువు లేడు మిత్రుడు లేడండి ఈ లోకంలో అందరూ ఒంటరి వాళ్లే ప్రతివాడు ఒంటరిగా వస్తారు తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా ఒంటరి వాడే తల్లి కడుపులో ఉన్నప్పుడు వాడికి తోడు ఎవరైనా ఉన్నాడైతే పుట్టినప్పుడు కూడా ఒంటరి వాడే ఉయ్యలా పాడేస్తే తల్లి తన తంటారేమో తను పడుతూ వీడు ఒంటరి వాడే వీడు బతుకంతా వీడు ఒంటరి వాడే పోయేటప్పుడు ఎలాగో ఒంటరి వాడే ఏదో మధ్యలో వీళ్ళు మనకు కావలసిన వాళ్ళు వీళ్ళు మనకి శత్రువులోని శత్రుమిత్ర భావాన్ని వీళ్ళు కల్పించుకున్నారు మీరు కనుక ఈ శత్రుమిత్ర భావానికి అతీతంగా వెళ్ళారనుకోండి నిన్న వచ్చిన చెప్తేనే మళ్ళీ వేళ చూస్తున్నాను నిన్న ప్రతికూలుడు కాబట్టి ఈవేళ కూడా ప్రతికూలుడు ఎందుకని అలా ఎందుకు అనుకుంటున్నారు అంటే అర్థం ఏంటో మీరు చూడటం లేదనమాట మీరు బుద్ధి గుడ్డివారు మీరు చూడటం లేదు ఎందుకని మీరు ఎదుర్కొన్న నిలబడి ఉన్నవాడిని మీరు చూడటం లేదు ఆ నిలబడి ఉన్నవాడి ఎడల మీకు నిన్న ఏర్పడిన ఆభాసను చూస్తున్నారు ఇమేజ్ని చూస్తున్నారు నిన్నటి ఇమేజ్లు చూస్తున్నారండి నిన్నటి ఇమేజ్లు చూస్తున్నారు నిన్నటి చూసి వాడు వర్తమానంలో ఉన్నవాడిని చూసినట్లు అవుతుందా కాబట్టి అయం ఘట అంటే మీరు వర్తమానంలో ఉన్నదాన్ని చూస్తున్నారా నిన్నటి మొన్నటి ఇమేజ్ని చూస్తున్నారా గతకాలీన ఆభాసం చూస్తూ వర్తమానంలో ఉన్నదాన్ని మీరు చూడడం మర్చిపోయారు అంచేతనే మీరు ఘటాన్ని చూశారు వర్తమానంలో ఉన్నది ఏమిటో తెలుసిన మృతిక మృతికేత్యేవ సత్యం మీరు మృతికను చూడలేదుగా కాబట్టి చూడడం చేత కాదు తన మనస్సులో ఉన్నటువంటి భావజాలను బయటికి ఆరోపణ చేయడమే తెలుసును దేహము ఇంద్రియములతో ఐడెంటిఫై అయ్యి ఉంటాడు వాడు జీవుడు గతకాలీన వాసనలను తీసుకొచ్చి వర్తమానముపై ఆరోపించకుండా ఉండగలరు చెప్తున్నాడు అంటే మనస్సుని మనస్సులో ఉండే సంస్కారములను ప్రక్కన పెట్టి అంటే అర్థం ఏంటో తెలుసునండి ఎంత సింపుల్ అంటే అది చూడ అది మామూలుగా అలా అన్నప్పుడు మీకు అదిగో కఠినమైన అనిపించవచ్చు కాబట్టి మనస్సుని మనస్సులోని వాసనలను ప్రక్కన పెట్టడం ఎలాగండి అవి అడ్డు రాకుండా చూడడం ఎలా సంభవము సంభవమే ఎలాగో తెలుసిన మనస్సు మనస్సులోని సంస్కారాలన్నీ కూడా ఆ నేముని పట్టుకుని ఉంటాయి నేమి ఆ పేరు పేరు పెట్టడం మానేయండి మీరు భాషని ప్రయోగించవచ్చు ఏ నిన్న వాడరా రవిడు ప్రతికూలుడు వస్తున్నాడు అనే ఆ ప్రతికూలమని నేను పెట్టడం చేత మీరు వర్తమానంలో ఉన్న వ్యక్తిని చూడడం మానేశారు మీ మనస్సులో ఉన్నటువంటి వాసన ఇమేజ్నే మీరు చూస్తున్నారు ఆ ప్రతికూల శత్రు అనే పదాన్ని మీరు పక్కన వాడేశారనుకోండి ఆ నామకరణం చేయలేదనుకోండి ఇది ఘటహాన్ని అని నామకరణం చేయకుండా దీనికి చేసి చూశారనుకోండి ఒక అబ్జర్వర్ గా ఉండరు అబ్జర్వ్డ్ నామకరణం ఎప్పుడైతే అయిపోయిందో అబ్జర్వర్ లేని అబ్జర్వేషన్ ఉంటుంది అదే యథార్థమైన చూచుట అది చూచుట అప్సల్యూట్ చూచుట దేవిని చూచుట అనే ప్రశ్నతో సంబంధము లేని చూచుట ఆ చూచినటువంటి చైతన్యమునకే కూటస్థము అని పేరు దాన్నే సాక్షి అని అంటారు సాక్షి లేదు జీవుడు వేరు సాక్షిలో మానసికమైన ఇమేజెస్ నామకరణము అనే కాలుష్యం చేరినప్పుడు మాత్రమే జీవుడు వస్తాడు ఆ కాలుష్యం లేనప్పుడు అలా చూడటం కూడా ఒక కళ అలా చూడడానికే ధ్యానము అంటే అనే మెడిటేషన్ అని అంటారు ఓపెన్ ఐ మెడిటేషన్ ఇప్పుడు మీరు నడుస్తూ గడచిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారనుకోండి మీరు నడుస్తున్నట్ట మనోరాజ్యం చేసుకుంటున్నారు మనోరాజ్యం చేసుకుంటున్నారు మనోరాజ్యము గతము నడక వర్తమానం మీరు వర్తమానంలో ఉన్నారా మనోరాజ్యంలో ఉన్నారా మనోరాజ్యంలో అలా కాకుండా నడుస్తూ ప్రతి అడుగు మీరు అవేర్ఫుల్ గా సావధానంగా సావధానంగా జాగరూకతతో నడుస్తున్నారు ఇలా నడుస్తున్నారంటే నడుస్తున్నారంటే ఇంక మరేమీ చేయటం లేదు నడుస్తున్నప్పుడు కేవలము నడుస్తూనే ఉన్నారు ఇంకేమీ చేయట్లేదు ఓ జన్ దగ్గరికి వెళ్ళి నీకేమైనా మహిమలు ఉన్నా తెలుసునా అని అడిగారు మన ఇండియా ఇది లేక సూపర్ స్టేషన్ ఇక్కడ మహిమలు అని అంటూ ఉండాలి పిచ్చి పిచ్చి మహిమ అంటే ఏమీ అర్థం లేదు అర్థం లేదు నాన్ సెన్స్ అంతా బ్లఫ్లు నాన్ సెన్స్ ఆ జన్మాస్టర్ దగ్గరికి వెళ్ళి మహిమలు ఏమైనా ఉన్నాయని అడిగారు ఉన్నాయని చెప్పారు ఏమిటి ఆ మహిమ రెండు మహిమలు ఉన్నాయి ఒకటి నేను టీ తాగేప్పుడు టీ తాగుతాను తప్ప మరే పని చేయలేను అది ఒక మహిమ మీరు ఎప్పుడైనా టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప ఇంకేమీ చెయ్యని విధంగా మీరు ఎప్పుడైనా టీ తాగారా ఈ పాటికి ఎన్నిసార్లు టీ తాగి ఉంటారు మీరు ఓ పదివేల సార్లు టీ తాగి ఉంటారు కదా ఈ పదివేల సార్లలో ఒక్కసారైనా టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప మరేమి చెయ్యని విధంగా టీ తాగారా ఎందుకంటే ఆలోచించడం కూడా క్రియయే ఎవరు చేయలేదు ఈ పని ఆ జన్మాష్టం చెప్పారు నేను టీ తాగేప్పుడు టీ తాగడం తప్ప మరే పని చెయ్యము అది ఒక మెదక్ ఒక మహిమ మహిమంటారా కాదంటారు ఆయన ఉపస్థ చైతన్యంగా ఉండి టీ తాగేదని ఇంకో మహిమ ఏమిటో తెలుసిన మీతో మాట్లాడేప్పుడు మీతో మాట్లాడడం తప్ప మరే పని చేయాలి అది మహిమ అంటారా కాదంటారా ఎవరి సెల్ ఫోన్ లేకుండా నేను ఉన్నాను అది మహిమ కదా చెప్పండి అది మెరకిలా కదా ఇది మెరకిల్ ఎందుకంటే నా దగ్గర రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి అయినా నాకు సెల్ ఫోన్ లేదు నేను వందల మందితో సంపర్కంలో ఉంటాను అయినా నాకు సెల్ ఫోన్ లేదు ఎవళ్ళు కూడా వీళ్ళు మనం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని కానీ రాసిన ఉత్తరానికి రిప్లై ఇవ్వలేదని కానీ కంప్లైంట్ చేయలేదు ఇంతవరకు సెల్ ఫోన్ లేదు ఇది మెరకిలా కదా నేను మెరకిల్ చేశానంటారా లేదంటారా అయితే మొత్తం ఉపయోగించండి పలకిలో మీరు దేవాంతట నరాంతకు మీరు మరొకటి ఏమన్నా ఊరేగిస్తారు నన్ను ఊరేగించరు మీరు కాబట్టి చూచుట ఎలా చూడాలో తెలుసునండి గతము యొక్క వాసనలు దాని మీద ఆరోపించకుండా చూచుట మనస్సు అడ్డుపడకుండా చూడ కళ్ళతో చూచుట మనస్సుతో చూడకూడదు మనస్సుతో చూస్తే ఘటాన్ని చూస్తారు కళ్ళతో చూచుట మనస్సు లేకుండా కళతో చూచుట చూచేవాడు లేని విధంగా చూసేట అది కూటస్థ చైతన్యం ఓపెన్ ఐ మెడిటేషన్ నడిచేప్పుడు నడక తప్ప మరో ఒకటి లేని విధంగా నడచుట అంటే అడుగు ప్రవేశన ప్రతిసారి ఆ స్పర్శ జ్ఞానం కలుగుతూ ఉంటుంది కాలు ముందు పడుతుంది అలా మళ్ళీ మీరు కాషస్ గా చేయాలంటే మేము కాళ్ళలో కాళ్ళు పడి కింద పడి అలా చేయకండి ఇది ఇక్కడ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి ఇళ్ళకి పెట్టినప్పుడు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసి దాన్ని మెడిటేషన్ గా తీర్చిదిద్దుకోవాలి ఇది కూటస్థ జీవులకు ఉండే భేదం అయితే మీ స్వరూపము కూటస్థము కానీ జీవుడనే అధ్యాసను మనిషి బతుకుతూ ఉంటారు ఆ అధ్యాస ఇక్కడ అధ్యాస అనే మతం వేశారు అన్యోన్య అధ్యాస శంకరుల అధ్యాసనే రెండు మాటల్లో చెప్పారు అహమిదం మమే ఇది నాది ఇది నేను ఇదే అధ్యాసము ఈ అధ్యాసలో ఏమవుతుంది కూటస్థ చైతన్యం వెళ్ళి జీవుడి మీద అధ్యస్థం అవుతుంది అంటే జీవుడు తెలియవాడు అనే భావన కలుగుతుంది తెలుగు ఈ జీవతత్వం వెళ్ళి కూటస్థం మీద అధ్యస్థం అవుతుంది అంటే వీడు కూటస్థ స్వరూపుడై ఉండి కూడా నేను జీవుడను అనే భ్రమలో ఉంటాడు ఇది అన్యోన్యాధ్యాస ఇప్పుడు ఇటువంటి అన్యోన్యాధ్యాస మీ మీలో ఉన్న సాక్షి చైతన్యమునకు మీలో ఉన్న దేహాభిమానియుడు జీవునకు మధ్యన ఇటువంటి అన్యోన్యాధ్యాస కలదు ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక మనిషి కేసు చూస్తున్నారనుకోండి నేను ఈమెకు భర్తను అంటే నేను జీవుడు అవుతారు ఆమె ఆమె నేను ఒక వ్యక్తిని చూస్తున్నాను అని అనుకుంటే మీరు ఫోటోస్ అబ్జర్వర్లెస్ అబ్జర్వేషన్ అబ్జర్వర్ లేని అబ్జర్వర్ భార్య కాకపోతే కోరుకు కొడుకు కొడుకుని వీడు నా కొడుకు అని చూశారనుకోండి మీరు జీవులు అవుతారు జీవుడైతే సఫర్ అవుతారు జీవుడైతే సుఖము ఉంటుంది దుఃఖము ఉంటుంది పుత్రుడితో సుఖం ఎలా ఉంటుందంటే ఆలింగన సుఖం అని ఆ పిల్లవాడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఆ పిల్లవాడితో వాడు తప్పటడుగులు వేసుకున్నప్పుడు ముద్దు ముద్దు మాటలు లేక ముద్దు మాటలు మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తాడు వాడు పెద్దవాడు ఇండిపెండెంట్ పర్సన్ అయిపోతాడు వాడు వాడు ఉద్యోగం చేస్తూ వాడి భార్యతో వాడు కాపురం చేసే టైంలో వాడు ఆనందాన్ని కలిగించాడు ఆనందం అయిపోయాడు ఆ ఆనందానికి ఇప్పుడు ప్రైస్ పేమెంట్ లో పడుతుంది సుఖానికి ప్రైస్ దుఃఖం కదా అది అలా ఉంటుంది కాబట్టి వీడు నా కొడుకు అని అనుకున్నవాడు వాడు సుఖంగా ఉండలేడు అది సుఖానికి అది ఆటంకము కాబట్టి అబ్జర్వర్లెస్ అబ్జర్వేషన్ చేశారనుకోండి ఇది యంగ్ మ్యాన్ కాల్సింది సన్ అండ్ ఆల్ దాట్ ఇదంతా లోకంలో పెట్టుకున్న అభ్యాసం తప్ప యథార్థం కాదు ఇది young man reason issues and he's good points ఉంటాయి బ్యాడ్ పాయింట్స్ ఉంటాయి we don't mind we appreciate the good points and we sympathise with the bad points no issue అది కూటస్థాయి ఈ పూర్ణస్థితి జీవుడికి అన్యోన్యాధ్యాసం ఇది వ్యష్టి సమష్టిలో తినండి సమష్టిలో జీవుడు కూటస్థుడికి కూటస్థుడు మనస్సుతో కలిసి జీవుడైనాడు కూటస్థ చైతన్యము మనస్సుతో కలిసి జీవుడై జీవుడు మీకు ఓపిక ఉండాలి ఈ పాఠానికి ఓపిక ఉండాలి మీకు ఓపిక లేకపోతే ఈ పాఠం ఏమీ ముందుకు నడవదు సో మనస్సుతో కలిసి కూటస్థ చైతన్యమే జీవుడైనది పరమా పరబ్రహ్మకు ఈశ్వరుడికి తేడా ఏమిటి సరిగ్గా ఇక్కడే బ్రహ్మాండం పిండాండంలో ఏదో అదే బ్రహ్మాండంలో ఉంది సో మనస్సు స్థానంలో మాయాశక్తిని పెట్టాలి అంతఃకరణ స్థానీయ మాయా నేను అలా అంటూ ఉండేవాడు దేవుడికి అంతఃకరణ ఉండదండి అంతఃకరణం జీవుడు దేవుడికి అంతఃకరణ ఉండదు దేవుడికి మాయాదేశం ఉంటుంది అంతఃకరణ ఉండదు అంచేతనే గీతలో ఏమని చెప్పారు మరి ఇలాంటివన్నీ ఈ దేవుడు మీ మీ పూజలు అందుకుంటూ మీకు అందరికీ సుఖ దుఃఖాలు కల్పిస్తూ ఉంటాడని ఆ రకమైన కథలకి అలవాటు ఉన్న వాళ్ళకి నేనేం వేదాంతం చెప్తాను మా తలకాయ వేదాంతం ఏం అనుకోండి కాదు ఈ కండిషన్డ్ పీపుల్కి మీరేం చెప్తారు దేవుడు ఒకరికి ఉపకారం చేస్తాడు ఇంకొకరికి అపకారం చేస్తాడు ఎవరికి ఉపకారం చేస్తాడు తనకి నచ్చిన వాడికి ఉపకారం చేస్తాడు తనకి నచ్చని వాడికి అపకారం చేస్తాడు అంటే దేవుడికి అంతఃకరణ ఉండాలి అంతఃకరణ లేకపోతే ఇష్టానిష్టములు ఎక్కడి నుంచి వస్తాయి అంతఃకరణ ఉండాలి కానీ దేవుడికి అంతఃకరణ ఉండదు దేవుడికి అంతఃకరణ ఉండదు సూర్యుడికి అంతఃకరణం ఉండదు ఏముంటుంది మంటను వేడిను ప్రకాశమే ఉంటాయి అవి నచ్చిన వాడికి నచ్చని వాడి ఇంకా అందరికీ అవి లభిస్తాయి దేవుడు అలా ఉంటాడు అంచేతనే గీతలో ఏం చెప్పారు నా దత్తే కశ్యతి పాపం నచైవ సుకృతం విభూతి అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జనత ఒకరికి సుఖం ఇవ్వడం ఇంకొకరికి దుఃఖం ఇవ్వడం అలాగేమీ ఉండదు ఆయనకి అంతఃకరణ ఉండదు కాబట్టి వీడు నావాడు వీడు పరాయి వాడు ఇవే ఉండవు ఇవన్నీ వీళ్ళు కథలు అలా తెలుసుకుంటారు సో ఈశ్వరుడుకు మాయాశక్తి ఉంటుంది అంతఃకరణం దీనికి అంతఃకరణ ఉంటుంది ఈశ్వరుడుకు మాయాశక్తి కాబట్టి మాకు మాయాశక్తిని జోడిస్తే ఈశ్వరుడు అవుతాడు ఏమిటా సౌండ్ ఆ బయట పెట్టారు కూటస్థ చైతన్యమునకు మనస్సును జోడిస్తే దీవుడు అవుతాడు మనస్సు తీసేస్తే కూటస్థుడుగా మిగులు అంచేతనే మనస్సును తీసేసి పద్ధతి తెలుసు తెలుసుకోవడం ఉంటుంది కానీ అబ్జర్వర్ ఉండదు నేమింగ్ ఉండదు మీరు ఏదైనా చెట్టు చేసుకోండి ఇది ఫలానా చెట్టు అంటే నేనే ఇది చెట్టు అంటే కూడా నేనే ఆ రెండు లేకుండా మీరు చెట్టు చేసి చూడగలరా సపోజ్ చూశారనుకోండి చూస్తే ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక విచిత్రమైన అనుభవం ఉంటుంది ఆ అనుభవంలో అనుభవించేవాడు అనుభవించబడేది అనే ద్వైతం ఉండదు కేవలము శుద్ధమైన అనుభవమే ఉంటుంది అదే ముఖస్థితి దానికి మనస్సుని జోడించేస్తే అనుభవించేవాడు అనుభవింపబడేది అనే ద్వైతం వచ్చేస్తుంది దాంతో పాటు సుఖ దుఃఖాలు వస్తాయి ఆ చెట్టు మంచిది మీకు అనుకూలమైతే సుఖం ప్రతికూలమైతే దుఃఖం ఆ చెట్టు మామిడికాయలు కాసిందనుకోండి వరదాపెట్టి ముందు ఇది సుఖం ఆ చెట్టు చేసి చూస్తే సుఖం ఆ చెట్టు కాయలేదనుకోండి చూసినప్పుడు అలా దుఃఖం ఆ మూడు నెలల్లో చెట్టు చేసి చూస్తూ ఉండడం దుఃఖిస్తాం నేను చూశాను అలాగే ఎవరో నిర్మాణం చేసి కాయలే లేదు అని దాన్ని ప్రజలు తిట్టుకోవడం కాయలు తిట్టుకోవడం ఆ చెట్టు చేసి చూసినప్పుడు అలా తిట్టుకోవడం అది కాయాలంటే మళ్లీ వ్యాసం కాలం రావాలి అప్పుడు కాస్తుందో కాయతో చూడాలి ఇంత ఇంత వాడు దుఃఖం కాబట్టి ఇంకేముంటుంది సంసారం ఇలాగే ఉంటారు కాబట్టి కూటస్థ చైతన్యానికి నేమింగ్ జోడిస్తే నామకరణము జోడిస్తే జీవుడు అవుతాడు అలాగే పరం పరబ్రహ్మకు మాయాశక్తిని జోడిస్తే ఈశ్వరుడు కాబట్టి డిస్టింక్షన్ ఈశ్వరుడు బ్రహ్మ ఈ రెండింటికి కూడా ఆ పరస్పరాధ్యాసం ఉంటుంది మళ్ళీ ఇక్కడ అధ్యాసం ఉండడమే కాదు అక్కడ కూడా అభ్యాసం ఉంటుంది కొంతమంది అన్నారు జీవుడికి అధ్యాసం అధ్యాసం అంటే అజ్ఞానం నుంచి ఉంటుందిగా జ్ఞానం ఉండాలి అధ్యాసం జీవుడికి ఉంటుందండి దేవుడికి ఉండదు అని అన్నారు సురేశ్వరాచార్యులు అన్నారు దేవుడు కూడా ఉంటుంది అన్నారు సురేష్ దేవుడు కూడా ఉంటుంది వేదం అలా చెప్పింది దేవుడు భయపడ్డాడు నిరంజగర్భుడు ఏమిటంటే గర్భుడు భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు భయం వేసింది అప్పుడు మళ్ళీ వెంటనే తనలో తన భయం వేసిన అంటే ఎవరి ఇంకో పరిగెత్తడానికి ఎవరు లేరు ఆయన ఒక్కడే ఉన్నాడు తనలో తాను ఆలోచించుకున్నాడు మరి ఎందుకు భయపడ్డాను నేను రెండోది ఉంటే దాని వలన భయం కలుగుతుంది ద్వితీయాత్మై భయం కలుగుతుంది రెండవది లేనే లేదు నాకు భయం ఎందుకు అని తెలుసుకున్నాడు భయం పోయి కాబట్టి అజ్ఞానం వచ్చింది పోయింది అది ఈశ్వరుడు అసలు మాయాశక్తి సంబంధం లేకుండా ఇంకా అజ్ఞానం అనే మాట లేదు శుద్ధ చైతన్య స్వరూపుడు అది పరమాత్మ కూటస్థ జీవాలాగే పరమాత్మ లేక బ్రహ్మ ఈశ్వరుడు కూటస్థుడికి జీవుడికి అజ్ఞానం కారణంగా ఓపెసరంత అధ్యాసం చాలా అధ్యాసం ఉన్నది ఆ మాత్రం అధ్యాసం ఈశ్వర బ్రహ్మల ఎందుకు కూడా గలదు అని సురేశ్వరాచార్యులు చెప్తున్నారు మరి పంచదశ అంటే ఇలాగే ఉంటుంది పంచదశ అంటే సత్యనారాయణ వ్రత కథలాగా ఉంటుందని అనుకోవద్దు నేను అలా హెచ్చరిక చేస్తూ ఉంటాను నేను యూ అండర్స్టాండ్ అత్రాపి ఈ బ్రహ్మాండ సందర్భమునందు కూడా దేవకూటస్థయోరివా ఎష్టి సందర్భములో జీవునకు కూటస్థనుకు వలే ఈశ్వర బ్రహ్మను ఈశ్వరునకు పరబ్రహ్మకు అన్యోన్యాధ్యాసం ఒకరిపై మరి ఒక దాని అధ్యాసము సిద్ధం సిద్ధించి ఉన్నదిగానే కృత్వా స్వీకరించి సురేశ్వర సురేశ్వరాచార్యులు గురువుతే చెప్పుతున్నారు అంటే ఇది సంగ్రహం కదా దాని ముందు శ్లోకాలకి దీనికి కనెక్షన్ ఉంటుంది ఏమంటే జీవుడికి కూటస్థుడికి అన్యోన్యాభ్యాసం ఉంది కదా మరి ఈశ్వరుడికి పరబ్రహ్మకి అన్యోన్యాధ్యాసం ఉంటుందంటారా ఉండదేమో కదా అని పూర్వపక్షం కాదు ఉంటుంది అలా సురేశ్వరాచార్యులు తన వార్తికల్లో ఆయన సాధించి సెలవిచ్చినారు ఆయన అలా చెప్పారు కాబట్టి ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు వాస్తవం ఏమిటంటే ఎవరి హిరణ్య గర్భుడే జీవుడు పరబ్రహ్మయే కూటస్థ చైతన్యం అది ఫైనల్ ఐడెంటిఫికేషన్ సమష్టి వ్యష్టి అనే మనం విడివిడిగా డిస్కస్ చేసుకుని ఫైనల్ గా వ్యష్టిని సమష్టితో కలిపేస్తే అది అద్వైతం ఓకే తెలిసిందండి శ్లోకం ఇంకోసారి చెప్తాం అత్రాపి అత్రాపి ఈ బ్రహ్మాండ సందర్భమునందు కూడా జీవకూటస్థయోదివా వ్యక్తి సందర్భములో జీవునకు కూటస్థలకు వలనే ఈశ్వర బ్రహ్మణో ఈశ్వరునకు అనగా హిరణ్య గర్భునకు బ్రహ్మకు అనగా నిపుణ పరబ్రహ్మకు అన్యోన్యాధ్యాసం ఒకరిపై మరి ఒకదాని అధ్యాసము సిద్ధం సిద్ధించి ఉన్నది కనే స్వీకరించి కులేశ్వర కులేశ్వరాచార్యులు గురువుతే చెప్పుతున్నాడు ఇవాళ ఎక్కువ శ్లోకాలు అవ్వలేదు ఎందుకంటే ఆ కూటస్థ జీవ కొంచెం విస్తారంగా చెప్పాలని నాకు అనిపించి చెప్పాను అన్యోన్యాధ్యాస అన్యోన్యాధ్యాసరూపోసం అన్నలిప్తపటో యథా కట్టితేనైకతామేతి తద్వద్భ్రాంతి చైకతాంగత చూసారా శ్లోకాలు ఎలా ఉన్నాయో కాబట్టి కొంచెం జటిలంగా ఉంటుంది మరి పంచదశంకాలంగా ఉంటుంది ఈ శ్లోకం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో లేదా బుధవారం నాడు క్లాస్ లో చూద్దాము రేపు మంగళవారం యథార్థకారంగా బొలారం క్లాస్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందేమో అని నేను చెప్తున్నాను